किञ्च इष्टान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्तेस्तेन एव सः इष्टान् अभिप्रेतान् भोगान् हि वो युष्मभ्यम् देवा దాస్యంతే వితరిష్యంతి స్త్రీ పశుపుత్రాదీన్ యజ్ఞభావిత యజ్ఞైః వర్ధితాः తోషితా ఇత్యర్థः తైః దేవైः దత్తాన్ భోగాన్ అప్రదాయ అదత్వా అనృణ్యం అకృత్వా ఇత్యర్థः ఏభ్యో देवेभ्यः यो भुङ्क्ते स्वदेहेन्द्रियाणि एव तर्पयति स्तेन एव तस्कर एव स देवादिस्वापहारी